तत्र च धारयन् ओमित्येकाक्षरम् ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहम् स याति परमाम् गतिम् ओम् इति एकाक्षरम् ब्रह्म ब्रह्मणः अभिधानभूतम् ओङ्कारम् व्याहरन् उच्चारयन् तदर्थभूतम् माम् ईश्वरम् అనుస్మరन् అనుచింతయन् యः ప్రయాతి మ్రియతే స త్యజన్ పరిత్యజన్ దేహం శరీరం త్యజన్ దేహం ఇది ప్రయాణవిశేషణార్థం దేహత్యాగేన ప్రయాణం ఆత్మనో న స్వరూపనాశేన ఇత్యర్థः స ఏవం త్యజన్ యాతి గచ్చతి పరమాం ప్రకృష్టాం गतिम्